उत्तमयोगः इति कथ्यते अ, तत्र अ, अर्जुनप्रार्थनानुगुणं श्रीकृष्णः स्वीयं विश्वरूपं तस्मै प्रदर्शयामास तत्र कृष्ण आह दिव्यं ददामि ते चक्षुः मम विश्वरूपदर्शनार्थं दिव्यदर्शनं भवते दत्तमस्ति తథా చ దివ్యదృష్టిప్రదానేన అర్జునాయ ప్రదర్శితమస్తి విశ్వరూపం పరంతు అగ్రే అర్జున వదతి లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ఇది తవ ఇదం రూపం దృష్ట్వా లోకత్రయస్థాః జనాః ప్రవ్యథితాః భీతాః ఇది కించిత్ వైరుధ్యమివ దృశ్యతే యతః అర్జునాయ ప్రదర్శితమస్తి ఇదం రూపం అర్జునోపి మాంసలేన అనేన భౌతికేన చక్షునా చక్షుషా దృష్టం అశక్త ఇది దివ్యచక్షు తస్మై దత్తమస్తి పరంతు వినోద్దేశం కృష్ణస్య ఉద్దేశ నాస్తి వినా దివ్యం చక్షు లోకత్రవ్యం దృష్ట్వా కథం ప్రవ్యతితం స్యాత్ ఇది పూర్వోత్తర విరోధ ఇవ అసాంగత్యమివ అత్ర భాతి एतादृशेषु स्थलेषु आचार्याः दत्तदृष्टयः सन्ति तत्र व्यासोक्तप्रमाण उल्लेखपूर्वकम् अत्र आचार्यैः समाधानं दत्तमस्ति त्रिलोकेषु स्थितैर्भक्तैः अर्जुनाय प्रदर्शितम् इति तत्र अर्जुनाय प्रदर्शितं यद् विश्वरूपमस्ति तत् केवलम् अर्जुनेन नैव दृष्टम् त्रिलोकेशु स्थितैर्भक्तैर दृष्टमस्ति न अभक्तैः तथा च अर्जुनस्य दिव्यं चक्षुः कृष्णेन दत्तमस्ति अन्ये विश्वरूपदर्शनयोग्याः ये सन्ति ते तपसा दिव्यां दृष्टिं साधितवन्तः तथा च एकस्मिन्नेव काले अर्जुनस्य मनोरथमपि पूरयामास भगवान् श्रीकृष्णः ఏతద్రూపదర్శనార్థం ఏ తపస్యాం కుర్వంతి స్మ తేషాం మనోరథమ పూరితవాన్ తథా త్రిలోకేషు స్థితైర్భక్తై ఇదం విశ్వరూపం అర్జునవత్ దృష్టమస్తి పరంతు భగవత రూపం ఏకవిధమే తత్తద్యోగ్యతానుసారేణ తే తే భక్తా పశ్యంతి ప్రవ్యథితం మహాత్మన్ తే భీతాः అర్జునోపి భీతः अत्र आचार्यः पृच्छति किं भगवतः दर्शने सति भीतिर्जायते महता तपसा परिश्रमेण भगवदापरोक्ष्यं जायते यदा अपरोक्ष्यं भगवद्रूपदर्शनं तदा भीतिर्जायते चेत् किमर्थं प्रयत्नः स्यात् तत्र आचार्य आह कृष्णायाः भीमरामयोः न चाभवद्भीतिः इति तत्र ये भक्ताः प्रविष्टाः तत्र भीमः रामः नाम बलरामः प्रविष्टः कृष्णाप्रविष्टा द्रौपदीप्रविष्टा अस्ति भीमः अस्ति तेषां न भीतिः भीतिर्न जाता यतः कालरूपेण भूभारहरणार्थं प्रवृत्तम् इदं रूपम् अतः किञ्चित् घोरमिव दृश्यते परन्तु दर्शन अभ्यासे सति भीतिर्न जायते तथा च भीमरामादयोपि ఏతద్రూపం దృష్టవంత త్రిలోకే అన్నేపి భక్తా ఇదం రూపం అపశ్యన్ కేశాంచన భీతిర్జాత నూతనానాం కేశాంచన నభీతిర్జాత తస్మాత్ అర్జునాయైవ ప్రదర్శితం ఇదం రూపం నైవ అస్తి కింటు అన్నేపి భక్తాః విశ్వరూపదర్శనం చక్రు ఇది ఏం తత్ర తత్ర ఇది గీతాయాం కశ్చన విరోధ పరిస్ఫురతి तत्र सुभाष्ये आचार्यः समाधिं तत्र तत्र दास्यति